ఇప్పుడు బుచ్చిబాబు గారి కవితా హృదయం గురించి వివరిస్తున్నారు కథా రచయిత శ్రీ శ్రీపతి గారు ఆధునిక తెలుగు సాహిత్య వికాసానికి దోహదపడిన రచయితలలో బుచ్చిబాబు స్థానం సదా అగ్రనిఠాన నిలబడిందంటే దానికి కారణం ఆయన తన సాహిత్యానికి కళారూపం ఇవ్వటంలో కవితాత్మను జోడించడంతో సాధించిన విజయం మౌలికంగా కవి అయిన వాడు వచనం రాస్తున్నట్టుంటుంది బుచ్చిబాబు వాక్యం ఆ పదాల నిండా సంగీతం వర్ణవైభవం రూపచిత్రాలు తాత్విక భావజాలంతో పోటీపడినట్టుగా సాగుతుంది మృత్యువావ రచన అంతలోనే ఎంతో మౌనం మధ్య మధ్య ప్రవాహం పరుగు ఒడ్డున విరిగిపడే కెరటాల దరహాసం పంట పొలాల్లో తోటల్లో వెనులల్లో ఆడుకునే మాయామోహాలతో రూపల రూప కాల్పనిక పాత్రల ఇంద్రజాలిక ప్రపంచం ఇవన్నీ బుచ్చిబాబు కవితాత్మ రూపురేఖలే ప్రాకృతికమైన సౌందర్యాల పట్ల ఉపాసన వ్యక్తి వికాస ఔన్నత్యాల పట్ల ఆకాంక్ష తన చుట్టూ ఉన్న సమాజం పట్ల ప్రేమాదరణ తనలోని సగటు మనిషి పట్ల అభిమానం జీవిత వైచిత్ర్యాల పట్ల శైశవ స్పందన ప్రకృతి అద్భుతాల పట్ల కుతూహలం పరంపర సంస్కృతి పట్ల గౌరవం ఒకవైపు కళాజగత్త విశ్వరూప సాక్షాత్కారం మరోవైపు అంతరంగ మహాసముద్రాల నిరంతరమైన హోరు ఇవన్నీ రమ్యమైన పాళ్లల్లో సమ్మేళనమే గుచ్చుగా ఓ సాహితీ కావ్యాత్మ అయింది కథానిక నవల కవిత్వం నాటకం నాటిక వ్యాసం ఆత్మకథ విమర్శ వంటి వివిధ సాహితీ ప్రక్రియలు ఆయన సృజనాత్మక భూమిక వైభవానికి అవసరమైన రంగస్థలాలైనవి కథా సన్నివేశ రూపకల్పనలో శిల్ప నిర్మాణాన్ని చూసినా పాత్రల మానసిక జగత్తు ఆవిష్కరణను చూసినా జీవిత రమిత ఔచిత్యాన్ని చూసినా ఇతివృత్తం పట్టు విడుపులను చూసినా చూపులతో పలకరించేస్తున్న మౌన సందేశాన్ని పట్టించుకున్నా మహాత్మ తేజో రూపంలోని ప్రశాంత సౌందర్యంలాగా పాఠకుని హృదయంలో ప్రవేశించి స్థిరపడుతుంది బుచ్చిబాబు రచన కాల్పనిక జగత్తు హద్దులు చెరిపేసి నిజ జీవితంలోకి వాస్తవంలోకి వర్తమానంలోకి ఎక్కడో దూర ప్రాంతాల కొండల్లో కురిసిన వర్షం నది ప్రవాహమై మన ఊరు పులిమూరల్లో పయనించినట్టు అనుభూతి పొందుతాం బుచ్చిబాబు సాహిత్య సృష్టికి పట్టుకొమ్మగా చెప్పుకోదగ అపురూపమైన బాల్య సంఘటన గురించి తన ఆత్మకథ అంతరంగ కథనంలో విపులంగా చెప్పుకున్నారు ఆరేళ్ల చిన్న వయసులో తండ్రి ఉద్యోగరీత్యా బుచ్చిబాబు కుటుంబం అంతా తరచు పడవ ప్రయాణం చేసేది నెలలో ఇరవై రోజులు తండ్రితో పాటు పడవల్లో గడిపేవారు మధ్య మధ్య కాలువల ఒడ్డున క్యాంపు చేసుకునేవారు అట్లా ఓసారి కాలువ ఒడ్డున ఓ చిన్న పావురాన్ని చేతితో పట్టుకుని ఆడుకుంటుండగా ఓ పెద్ద కుక్క పరుగున వచ్చి ఆ పావురాన్ని నోట కరుచుకుని పారిపోయింది అది చూసి తల్లి వచ్చి ఆరేళ్ల కొడుకును దబదబా బాగింది పావురాన్ని కుక్క నుండి కాపాడలేకపోయినందుకు తల్లిలో కలిగిన ఆవేదన చేత్తో పట్టుకుని ఆడుకుంటున్న పావురం తన కళ్ళ ముందే కుక్క నోట్లో గెలగెల తన్నుకోవడంలోని భీవత్సం తల్లి కారుణ్యం పశువాని నిస్సహాయత ఎంతో గాఢమైన ముద్రపడింది ఆ పశువాని మనస్సు మీద బుచ్చిబాబు సాహిత్యం అంతటా ఈ మానవీయమైన కారుణ్యమే ప్రధానమైన ఇతివృత్తం ఇదే బాల్య సంఘటనలో రెండో భాగం మరింత విలువైనది పత్తు అనే ముస్లిం యువకుడు తండ్రి సిబ్బందిలో ఉండేవాడు తల్లి దెబ్బలు తిన్న ఈ పసివాడిని ఆ యువకుడు లేవదీసి ముజ్జగించి ఎత్తుకుని చెట్టుకు కట్టిన స్వారీ గుర్రం బయటెక్కి ఆ పసివారిని తన ఒడిలో పెట్టుకుని స్వారీ చేస్తూ దూరంగా తీసుకుపోయి ఒక పెద్ద చెరువు గట్టున దించి తన తలపాగా గుడ్డగిప్పి నేల మీద పరిచి దాని మీద పడుకోబెట్టాడు అక్కడ ఆ చెరువు నీళ్లలో చూసిన దృశ్యం గురించి బుచ్చిబాబు అంతరంగ కథనంలో రాసుకున్నారు పక్కకు వంగి అవతలకు చూస్తే చెరువు నీళ్లు వాటిల్లో మేఘాల నిశ్చలమైన ప్రతిబింబాలు కనిపించాయి సూర్యాస్తమయం ఆవుగోయే ముందు ఎరుపెక్కి బరువుగా కదలలేని మేఘాల నీడలు ఆ చెరువు నీళ్ళల్లో ప్రతిఫలిపించిన సుందర దృశ్యంతో ఏడుపు ఆగిపోయింది ఒక ప్రశాంతత ఆవరించింది దాంతో మనుషులు బాధపడితే ఓదార్చే శక్తి ప్రకృతికి మాత్రమే ఉంటుందని గ్రహించాడు ఒక క్షణం దర్శనమిచ్చి మానవ హృదయానికి గగుర్పాటు సున్నితమైన ఆవేదన తాత్కాలిక సౌందర్యానుభూతిని కలిగించేటందుకు ప్రకృతి తన ఇంద్రజాలాన్ని ప్రదర్శిస్తుందని తర్వాత కాలంలో గ్రహించడానికి ఆ చిన్ననాటి అనుభవం ముద్ర గాఢంగా పనిచేసింది అందుకే నువ్వు నాలోని వాడివే సుమా అని ఒక్కసారి జ్ఞాపకం చేసే దూరపు చుట్టం ప్రకృతి అంటారాయన మృత్యుబాబు సాహిత్యం ప్రధాన పాత్రలు జీవితంలో విపత్కర పరిస్థితులు సందర్భాలు ఏర్పడినప్పుడు ప్రకృతిలోకి పారిపోయి ఓదార్పు పొందడం గమనిస్తాం మేడమిట్లు అరకులోయలో పూలిన శిఖరం ఎల్లోరాలో ఏకాంత సేవ అడవి కాచిన వెన్నెల వంటి కథల్లో ఈ సందేశం మరీ స్పష్టంగా తెలుస్తుంది పాలం పిల్లను కుక్క ఒత్తుకుపోయిన భీవత్సం తల్లి కారుణ్యం ఆరేళ్ల పసివాడిని తల్లి శిక్షించడం పత్తు ప్రేమ చెరువుగొట్టిన ప్రకృతి ఓదార్పు అద్భుతమైన కారుణ్య సన్నివేశంగా బుచ్చిబాబు జ్ఞాపకాలు నిలిచిపోయింది మానవీయమైన ఈ కారుణ్యమే బుచ్చిబాబు సాహిత్యం సర్వత్రా వ్యాపించిన రసఝరి ప్రధానంగా బుచ్చిబాబు సాహిత్యం ముఖ్యంగా కథలు ప్రణయ శృంగార ఇతివృత్తాలే అయినా వాటి మూలం మాత్రం కారుణ్యమే ప్రణయంలో శృంగారంతో పాటు కారుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వటమే బుచ్చిబాబు సాహిత్యంలోని కవితాత్మ నిజస్వరూపం బుచ్చిబాబు గారి కవితా హృదయం గురించి కథ రచయిత శ్రీ శ్రీపతి గారు చెప్పిన విశేషాలు విన్నారు